नवमोऽध्यायः अष्टमे नाडीद्वारेण धारणायोगः सगुण उक्तः तस्य च फलम् अग्न्यर्चिरादिक्रमेण कालान्तरे ब्रह्मप्राप्तिलक्षणमेव अनावृत्तिरूपम् निर्दिष्टम् तत्र अनेन एव प्रकारेण मोक्षप्राप्तिफलम् अधिगम्यते नान्यथा इति तदाशङ्का व्याविवृत्स्यया श्रीभगवानुवाच ఇదం తు గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ ఇదం బ్రహ్మజ్ఞానం వక్ష్యమాణం ఉక్తం చ పూర్వేషు అధ్యాయేషు తద్బుద్ధౌ సన్నిధీకృత్య ఇదమితి ఆహ తు శబ్దో విశేషనిర్ధారణార్థ शब्दो विशेषनिर्धारणार्थः इदमेव सम्यग्ज्ञानम् साक्षात् मोक्षप्राप्तिसाधनम् वासुदेवः सर्वमिति आत्मैवेदम् सर्वम् एकमेवाद्वितीयम् इत्यादिश्रुतिस्मृतिभ्यः न अन्यत् अथ येऽन्यथातो विदुः अन्यराजानस्ते क्षय्यलोका भवन्ति इत्यादिश्रुतिभ्यश्च ते तुभ्यम् గుహ్యతమం గోప్యతమం ప్రవక్ష్యామి కథయిష్యామి అనసూయవే అసూయారహితాయ కిం తత్ జ్ఞానం కిం విశిష్టం విజ్ఞానసహితం అనుభవయుక్తం యజ్ఞానం జ్ఞావా ప్రాప్య మోక్ష్యసే అశుభాత్ సంసారబంధనాత్